నూట తొంభై ఎనిమిదవ సంకీర్తనం దానికి గల గుణము తప్పదెంతైనా పూనిన నిర్విషమే పో హరినామము మాయ విషయపు నంజు మనుజుల నెల్లాను ఏయడ ధర్మాధర్మ మెరుగనీదు కాయపు నిద్రయముంచు కన్నులును తెరపించు బాయట బహులీలలై భ్రమయింపించును దానికి గల గుణము తప్పదెంతైన పూనిన నిర్విషమే పో హరినామము ఇంద్రియాభూత శివము ఇందరిమేనును సోకి మంత్రపు సంసారమున మాల్లాడిపించు అంత్రించి కామాతులు అంకణాలాడింపించు తంద్రనహంకారమున తన్ను కాననీయడు దానికి గల గుణము తప్పదెంతైనా పూనిన నిర్విషమే పో హరినామము యౌవనపు వెట్టిబట్టి అందరు సతులతోడ నవ్వి నవ్వి ఆశలను నటింపించు ఇవ్వల శ్రీ వెంకటేశుడిన్నిట మాకు కలడు రవ్వల నాతడే మమ్ము రక్షించునెపుడు ఆతడే మమ్ము రక్షించునెపుడు దానికి గల గుణము తప్పదెంతైనా పూనిన నిర్విషమే పో హరినామము